ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమాభగవత్పాదశంకరం సహి స్వప్నో భూత్వా ఇమం లోకమతిక్రామతి మృత్యోరూపాన్ని చూడండి మనిషి దృష్టి అన్ని సందర్భ చాలా చాలా సందర్భాలలో అసత్య విషయములపై నిలిచి ఉంటుంది ఇప్పుడు మనం దృష్టి మన దృష్టి ఎలా ఉంటుందో మీరు మీరు చూసుకోండి ఒక జీవితకాలం మన దృష్టి దేని మీద ఉంటుంది ధనము సంపాదించడం అనే దాని మీద ఉంటుంది ఒక జీవితకాలం దృష్టి ఎలా ఉంటుంది అంటే ఈ ధనం సంపాదించాలనే ప్రశ్న ఇది హై స్కూల్లో ప్రారంభం హై స్కూల్లో మనం పిల్లలకి నూరు పోస్తాం నేను సోషల్ మొరాలిటీ అని అంటారు పిల్లలకి ఏమైనా నూరు పోస్తామంటే నేను మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి మిగతా వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే మంచి డిగ్రీలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తే బాగా డబ్బు సంపాదించవచ్చు అని నోటు పోస్తాం చిన్న వయసు అక్కడి నుంచి మొదలుపెట్టి వీరి డబ్బు వ్యామోహం ఎంతవరకు ఉంటుందంటే ఓ పాయింట్లో వీడికి అర్థమవుతుంది అబ్బే డబ్బు డబ్బులో ఏమీ లేదని వీడికి ఎప్పుడో ఒకసారి అర్థమవుతుంది ఎప్పుడు ఏ హార్ట్ అటాక్ ఏదో వచ్చి హాస్పిటల్లో ఎక్కడ పడుతున్నప్పుడు ఎవరి దాన్ని వాళ్ళు నిద్రపోతూ ఉంటారు వీడు ఒక్కడు ఒంటరిగా తెలివిగా ఉంటాడు అప్పుడు వాడికి అర్థమవుతుంది డబ్బు మన దృష్టి తప్పు దాని మీద ఉన్నది అని ధనం మీద దృష్టి తప్పు అని తెలిసి తెలియడానికి తెలియదు తెలిసింది కొంత కఠినం తెలుసుకోవడం కష్టం కానీ భోగాల మీద దృష్టి మరింత డేంజర్ భోగాల మీద దృష్టి ఉన్నవాడికి తెలిసిపోతుంది ఏమని మనం ఈ భోగాల వెంట పడి దీంట్లో ఇరుక్కుపోయినాము ఇప్పుడు నుంచి బయట పడలేము and we're stuck here badly మనం జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాం వాళ్ళకి తెలుస్తుంది భోగపరాయణులకు కూడా తెలుస్తుంది అది దృష్టి తప్పు దృష్టి అని తెలుస్తుంది తర్వాత మనిషి కర్మ మీద దృష్టి పెడతారు మీరు లోకంలో చూసినట్లయితే ఈ మంచి శ్రద్ధ చాలా నిష్ట శ్రద్ధ కలిగి ఉంటారు దేని మీద కర్మ మీద అలా కర్మ చేసేస్తూ ఉంటారు అప్పుడే మళ్ళీ ఇంకో శతచండి యాగం అనౌన్స్ చేశారు మీరు గమనించడం లేదు వన్ మోర్ శతచండి యాగం ఈజ్ అనౌన్స్ ఏప్రిల్ నెలలో ఈ ఎండల్లో అసలు ఎండలే చండంగా ఉన్న చండము అంటే అర్థం అంటే తెలుసిన మండిపోయిట్లో ఉండాలని అర్థం చండ శబ్దానికి అర్థం ఆ చండమైన ఎండలలో మళ్ళీ శత యాగం యాగోహం పెట్టి చేయబోతున్నారు ఎక్కడో సంఘాలు కర్మలపై అంత దృష్టి ఉంటుంది అంత ఫోకస్ ఆన్ కర్మ కామ్య కర్మల మీద అనేక కర్మల్ని చేసుకుంటూ పోవాలి అనేటువంటి ఫోకస్ ఉంటుంది ఆ కర్మలు కూడా ఎలా ఎలా ప్లాన్ చేస్తారంటే అంటే మరి మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది ఛాలెంజ్ ఆఫ్ ది ఈగో అని ఒకటి ఉంటుంది ఆ ఈగోకి సింపుల్గా ఉంటే ఛాలెంజింగ్గా ఉండదు అది ఆ ఈగోని ఛాలెంజ్ చేసి లెవెల్లో ఉండాలి ఆ కర్మ మామూలుగా ఉన్నారని కూడా ఒక రోజు పని దాంట్లో ఛాలెంజ్ లేదు కనీసం హండ్రెడ్ అయితే కానీ ఛాలెంజ్ ఆ విధంగా ఈగోయిక్ ఛాలెంజ్ ఆఫ్ కర్మాస్ దాని మీద దృష్టి పెట్టి కర్మల్ని చేస్తూ తీర్థయాత్రల్ని చేస్తూ ఈ ఎండలో తీర్థయాత్రలు చేస్తారు ఈ ఎండలో దిస్ దిస్ సన్ ఒకతను ఏదో పని అయితే సత్యనారాయణ చేసుకుంటాను అని మొక్కుకున్నాడు చూడండి మొక్కుకోవడం చూడండి అది ఎలా ఉంటుంది పని అయితే సత్యవ్రతం చేస్తానని ఒప్పుకున్నాడు పని అయింది ఓ అయితే అయినప్పుడు ఉంటే లేనప్పుడు లేదు పని అయిన తర్వాత సత్యనారాయణ చేసుకోలేదు కుదరలేదు ఏదో లక్ష్మణులు కుదరలేదు గుర్తొచ్చినప్పుడల్లా మనస్సులో బెంగ అవి బాబు చేసుకోలేదు సత్యనారాయణ స్వామి ఏ కోపమించుతుందో అని ఎందుకంటే మీకు ఆ సత్యనారాయణ వ్రత కథలు ఎలా ఉంటాయంటే దేవుడు పగబట్టినట్టుగా ఉంటాయి ఇండిక్టివ్గా ఉన్నట్టుగా ఉంటాయి ఆ కథలు అవన్నీ వీణి వీణి వీణి విని బుర్రకు వాడి దగ్గర కట్టేసి మనం చేసుకోలేకపోయాం అని చెప్పేసి భయపడుతూ బెంగపడుతూ ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అడిగాడు నేను సత్యావతం చేసుకుందాం అనుకున్నాను చేసుకోలేకపోయాను ఈ లోపల టూ థౌజండ్ ఫిఫ్టీన్ వెళ్ళిపోయి టూ థౌజండ్ సిక్స్టీన్కి వచ్చేసింది ఆ ఏడాది చేసుకోవాలని అతని మొక్కు మొక్కు దాటిపోయి ఏం చేయమంటామని అడిగాడు ఒక పెద్ద మనిషి ఆయన సలహా ఏం చెప్పాడు పర్వాలేదు తప్పేం కాదు అందరికీ అవుతున్నా మాత్రం దేవుడు అర్థం చేసుకుంటాడు మా ఇప్పుడు చేసుకోని చెప్పచ్చు కదా ఆయన అలా చెప్పదు ఆయన ఎలా చెప్పాడంటే ఇంటి దగ్గర చేస్తే ఇంక పనికి రాదు నువ్వు అన్నవరం వెళ్ళి చేయాలని చూడాలని పెట్టాడు కదా ఉండేది కిరీటం అప్పుడు ఈ ఎండల్లో అన్నవరం బయలుదేరిపోతుంది నన్ను అడిగాడు నన్ను ఇప్పుడు అడిగేందుకు ముందే అడుగుండొచ్చు నన్ను ఇప్పుడు అడిగి వదిలేదు ముందు అడగాలి కానీ ఇప్పుడు అడిగితే నేను కాదంటాను దూరిటని అంటే మనుషులు ఆ కర్మ దృష్టి అంత గట్టిగా తర్వాత కొంతమందికి పరలోక దృష్టి కొంతమందికి ఇహలోక దృష్టి ఇన్ని దృష్టిలు ఉంటాయి కానీ అన్ ఎవళ్ళు పరిగణనలోకి తీసుకొని ఒక అంశము గలదు దానిపై దృష్టి పెట్టాలి అది ఏమిటో తెలుసిన జ్యోతి వెలుగు జ్యోతి బ్రాహ్మణం ఒక వెలుగు ఉన్నది ఆ వెలుగు యొక్క మహిమ ఎంతటిది అంటే ఇప్పుడు వీళ్ళు మహిమలు మెరకిల్స్ అని మాట్లాడుతూ ఉంటారు ఈ మెటకిల్స్ అని మాట్లాడే వాళ్ళు వాళ్ళు మూర్ఖులు వాళ్ళకి తెలియదు ఏదో మీకు నేను అసలైన మెరకిల్ ఏమిటో చెప్తా మీరు నిద్ర లేచారు కళ్ళు తెరిచారు కళ్ళు తెరిచిన తర్వాత మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్ని రూపములన్నీ తెలుస్తాయి రూపములన్నీ తెలియడానికి ఎంత టైం పడుతుంది ఎంత ఎఫర్ట్ కావాల్సి ఉంటుంది మీరు ఎక్కడ ఆలోచించడానికి నో టైం అలా కళ్ళు నేను ఇక్కడ కూర్చుని కళ్ళు తెరవగానే మొత్తం ఇక్కడ ఉన్న జనులందరూ కూడా రూపాలన్నీ కూడా తెలుసుకోవాలి ఎదుర్కొండలో రామకృష్ణ ఫోటో ఉన్నది రమణ మహర్షి ఫోటో ఉన్నది అన్నీ తెలుసుకోవాలి క్షణంలో తెలుసుకోవాలి క్షణం కూడా పట్టదు క్షణా క్షణార్థంలో తెలుసుకుంటాయి తర్వాత ఏ ప్రయత్నం చేయనక్కర్లేదు మీరు వేసమెత్తు ప్రయత్నం చేయక్కర్లేదు ఇన్స్టెంట్ నాలెడ్జ్ ఎప్పుడైనా ఈ మెరకల్ గురించి ఆలోచించారా ఈజిప్ట్ అంటే మెరకల్ దాని తర్వాత మీకు ఏదైనా వ్యాకరణం అన్నారనుకోండి మీరు చదివిన వ్యాకరణం అంతా బుద్ధికి వచ్చేస్తుంది వాటి మెరకల్ ఇట్ ఈస్ తర్వాత ఏదైనా శబ్దం మీరు తెలివి వచ్చేప్పటికీ ఏ ఏ శబ్దాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవటం ఏ ప్రయత్నం చేయక్కర్లేదు కాఫీ తాగాలంటే కాచుకుని చాలా కష్టపడాల్సి ఉంటుంది అక్కడ ఉండే రూపములన్నీ తెలియడానికి శబ్దాలన్నీ తెలియడానికి ఏ ప్రయత్నము అక్కర్లేదు అంచేతనే మహాత్ములు గమనించారు ఏమని కొన్ని క్రియలు మరి ఒకటి క్రియ మరి ఒకటి జ్ఞానం ఇది వేరు అది అంటే మీరు దాన్ని సాగనీయాలి ముందుకు లాగాలి కదలిక ఉంటుంది స్పేస్ టైం ఉంటాయి జ్ఞానంలో కదలిక లేదు నో స్పేస్ నో టైం ఇది ప్యూర్లీ ఇప్పుడు మీరు తక్కువ మీకు రూపజ్ఞానం కలిగింది దానికి స్పేస్ అక్కర్లేదు టైం అక్కర్లేదు ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ కాదు ఇన్స్టెంట్ ఇట్స్ ఎ ఈ ఇన్స్టెంట్ గా ఈ జ్ఞానం కలగడానికి మూలమునందు ఉన్న తత్వమేమి ఆ జ్ఞానము జ్ఞాన ధాతువు ఉంటారు ఆ తత్వమేమి ఆ వెలుగు ఆ చైతన్య ప్రకాశము అది ఏది అన్నది మాంస అంటే అది దేహమా కాదు ఇంద్రియములా కాదు అది సూర్యుడా చంద్రుడా శబ్దమా ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వచ్చి ఆఖరికి ఎక్కడ తేలుతుందంటే మీమాంస అంటే దెబ్బలాట ఎక్కడికి వస్తుందంటే అది మనస్స లేక మనస్సు కంటే అతీతమైన ఒక వెలుగుందా మనస్సు వరకు పేర్లు లోక ప్రసిద్ధములైన పేర్లే మనస్సు అంటే ప్రతి వాడికి తెలుస్తూ ఉంటుంది కానీ మనస్సు కంటే అతీతమైనది ఇంకొకటి తత్వము కాలదు దాని పేరు ఆత్మ అక్కడి నుంచి అజ్ఞానం ప్రారంభమవుతుంది ఆత్మ గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా రుజువుగా ఉంటారు చూడండి మీకు ఆత్మ గురించి మీకేం తెలియకపోయినా ఆత్మ అనే వెలుగు మీకు లభిస్తూ ఉంటుంది సార్ ఆ వెలుగు మీకు ఎప్పుడు తెలియకపోవచ్చు మీరు సినిమా చూస్తూ ఉంటారు ఆ ప్రాజెక్టర్లో ఓ దీపం ఉంటుంది ఓ వెలుగు ఉంటుంది ఆ వెలుగు ఎంత దాన్ని ఉంది ఎలా ఉంది అవన్నీ మీకు ఏమన్నా తెలుస్తాయా సినిమాలో ఎన్ని తెలియదు తెలియకపోయినా కూడా అది ఉందంటారా లేదంటారు అది ఉంది ఉండబట్టే ఈ సినిమా దాని వస్తుంది అలాగే ఈ జీవితం అనేటువంటి సినిమా అంటే కారణం లోపల ఒక వెలుగు కలదు ఆ వెలుగే ఆత్మ దానిపైన ఆత్మజ్యోతి ఇప్పుడు ఆ వెలుగులను చూసారో లోపల ఉన్న వెలుగు అది మీది మీరు ఆ వెలుగుకు చెందినవారు ఆత్మకు చెందినవారు మీరు మీరు ఈ రక్తమాంసాలకి చెందినవారు కారు దేహము రక్తమాంసాలతో నిండి ఉంటుంది దేహం లేదండి రక్త మాంసం అందరికీ ఉంది ఆ దేహమునకు చెందినవారు కాదు మీరు ఈ లోకంలో ఉండే డబ్బు ఇల్లు వర్తిళ్ళు మనం లెక్కలు వేసుకుంటూ ఉంటాం ఎప్పుడో గుర్తుకుంటాం అవి అలాగే ఉంటాయి అవి ఎవరికి పోతాయో కూడా మనం ఊహ కూడా చేయలేము సో అలాగే మనం పోగేసిన డబ్బు ఎవరు ఖర్చు పెడతారు దాన్ని ఎవరు పోగిస్తారు చెప్పడం కష్టం భుంజంతి ధూర్త కృపణస్య ఈ కృపణుడు అనగా లోభి డబ్బు పోగేసి పెడితే ఎవరిలో వారసులు దాన్ని ఎంజాయ్ చేస్తారు వారసులు అంటే ఎవరు ఉంటారు వాళ్ళు వాళ్ళు కోరుకున్న వారసులు కాకపో కావచ్చు కాకపోవచ్చు ఎవరైనా అవ్వచ్చు వారసులు సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారంటే ఏదో చేస్తారు అది ఎత్తిపోతుందో ఎవరు చెప్పలేదు వీడేదో బిల్లు వేసి పెడతారు ఏమని వీళ్ళందరితో వాళ్ళకే వెళ్ళాలి it may happen it may not happen it can happen in any way ఆ డైనమిక్స్ ని వర్కౌట్ చేసి మొదలైనంత వరకు ఎవరు పుట్టలేదు అది అది శ్రీకృష్ణుడు చేతనే గహన కర్మణోగతి అన్నాడు ఈ కర్మ యొక్క మూమెంట్ ఫలము ఏ విధంగా ఉంటుందో చెప్పడం కష్టం దాన్ని మీరు వర్కౌట్ చేయలేరు ఉంటే కాగితం మీద రాసి పెడతారు but it may not work like that కాబట్టి ఆ వెలుగు దాన్ని ఆ మీరు ఆ ధనానికి ఆ ఇల్లు వాటిల్లకి చెందినవారు కాదు మీరు you not belong to all these things ఈ రక్తమాంసములకు చెందినవారు కాదు మీరు మీరు ఆ వెలుగునకు చెందినవారు వాస్తవంలో ఆ వెలుగునకు మీకు అభేదం మీరు ఆ అభేదాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అది మీ వారసత్వం ఆ వెలుగు మీ వారసత్వం ఏమంటే ఎక్కడో పల్లెటూరులో నాలుగు ఎకరాల భూమి ఉంది అది నా వారసత్వం అంటాడు వీడు పల్లెటూరు వెళ్ళడానికి వీడికి కాలంలో శక్తి లేదు కథ పట్టుకుని పల్లెటూరు వెళ్ళాడు పల్లెటూరు వెళ్ళి నాలుగు ఎకరాల భూమి చూసి రావడానికి వీడికి ఎక్కడి నుంచి వస్తున్న శక్తి ఎవరైనా గుంజాకాండ్లు వేసి మోసుకుపోవాలి అది నా భూమి అంటాడు ఇక్కడ కూర్చుని సిటీలో కూర్చుని అది వీడి వీడి వారసత్వం అంటాడు అది కాదు వీడి వారసత్వం ఇది యథార్థమైన వారసత్వం మీరు హృదయంలో ప్రకాశించే ఆత్మజ్యోతి అది మీ వారసత్వం అది మీది దాన్ని మీరు కాదని ప్రపంచంలో పరిభ్రమిస్తే మీ అంత మూర్ఖులు మీరే తప్పించవరు ఉండరు అని మన శాస్త్రం ఉద్బోధిస్తూ ఉంటుంది ఆ విలువ మీది అది మీకు దొరక్కపోవడం అనే మాటే లేదు కబీర్దాస్ అంటాడు ఆ కాలంలో మీదేదేనంటాడు మీరు ప్రపంచం వైపు వెన్ను పెట్టి అంటే దాన్ని తిరస్కరించి మీ హృదయంలో మీరు నిలిచి ఉంటే ఏ క్షణంలో మీరు మీ స్వరూపంలో నిలిస్తే ఆ క్షణంలోనే ఆ వెలుగు మీదవుతుంది దానికి వారసులు మీరు మీరు ఆ వెలుగును అన్వేషించుకోండి దాన్ని పట్టుకోండి దానికి మీకు ఉండే అభేదాన్ని అనుభూతి తెచ్చుకోండి ఆ వెలుగులో విలీనులై ఉండండి అది మిమ్మల్ని నిరంతరము ఆహ్వానిస్తూ ఉన్నది మిమ్మల్ని ఏనాడు అది కాదని అన్నదు దాన్ని మీరు కాదని ఇటువంటి ప్రపంచంలో పరిభవిస్తున్నారు తప్ప అది మిమ్మల్ని ఎన్నడూ కాదని అన్నదు వాస్తవంలో మీరు దాని వారసుడు అది మీ సంపద అది మీ వారసత్వము దానిని మీరు అనుభూతికి తెచ్చుకోండి దానికి మీకు అభేదము గలదు ఇది ఆత్మజ్యోతి జ్యోతి బ్రాహ్మణం యొక్క పూర్వ ఘట్టం ఇది అంటే మీరందరూ పాపం ఎందరూ కష్టపడి వచ్చారు కనుక మీకు ఒక టేక్ హోమ్ మెసేజ్ ఇవ్వాలని నేను ఇదంతా చెప్పాను ఇంకిప్పుడు టెక్నికల్ డీటెయిల్స్లోకి ప్రవేశిస్తాం ఇప్పుడు ఆ వెలుగు ఏది వెలుగు కలదు అది మహిమాన్వితమైన వెలుగు అనే దాంట్లో సందేహం లేదు ఆ వెలుగు అది మనస్త లేక మనస్సు కంటే కూడా అతీతమైన ఆత్మ అనే వీలుగా ఇది చర్చ బౌద్ధులన్న బౌద్ధులు బుద్ధులు కాదు బౌద్ధులు అన్నారు సో ఆత్మతో ఏమీ లేదండి ఆ మనస్సే ఆ వెలుగు అని వాళ్ళు అంటారు కాదయా మనస్సు వెలుగు కాదు అందులో మనస్సు క్షణికమని నువ్వు అంటావు అది వెలుగుగా అవుతుంది ఆ క్షణికత్వాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి ఆత్మ చైతన్యమే వెలుగు ఇది పేచి ఈ దెబ్బలాట ఇక్కడ ఈ జూడో అక్కడ ఉన్నది ఇప్పుడు ఈ జూడోలో ఉన్నాం మనం పూర్వపక్షం ఏంటంటే మనం యథాఘట చైతన్యానుభాస్యత్వే వ్యతిరిక్తం ఆలోకాంతరం అపేక్షతే నతో ఏం ప్రదీప అన్యత్ ఆలోకాంతరం అపేక్షతే తస్మాత్ ప్రదీప అన్యావభాస్య అపి సన్ ఆత్మానం ఘటంచ అవభాసయతి అక్కడ చర్చ ఏమిటంటే ఇప్పుడు ఘటం ఉన్నది ఘటము ఏది ప్రకాశింపజేస్తోంది చైతన్యం ప్రకాశింపజేస్తోందా లేదా చైతన్యం ప్రకాశింపజేస్తోంది చైతన్యం ప్రకాశింపజేస్తూ ఉన్నప్పటికీ ఇంకొక ప్రకాశం కూడా అవసరం ఒక వెలుగు ఈ లోపల ఉండే వెలుగు ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది అంటే తెలిసిట్లో చేస్తుంది కానీ బయట చీకటిగా ఉంటే ఘటన తెలుస్తుందా తెలియదు కాబట్టి లోపల ఉండే వెలుగు చేతులు అంటే చైతన్యం చేతను ప్రకాశింపజేయబడుతూనే ఉన్నప్పటికీ ఇంకొక వెలుగును కూడా బాహ్యమైన వెలుగును కూడా ఘటము అపేక్షిస్తుంది ఆ బాహ్యమైన వెలుగు లేకపోతే కేవలం చైతన్యం ఉన్నంత మాత్రాన ఘటం ప్రకాశించదు అయితే అదేవిధంగా అది ఘటం కానీ దీపం ఉందనుకోండి దీపం ప్రకాశించాలంటే చైతన్యం ఉంటే సరిపడుతుంది చైతన్య ప్రకాశంలో దీపం ప్రకాశం చేస్తుంది అది ఇంకొక దీపాన్ని అపేక్షించదు ఓకే కాబట్టి ఇప్పుడు ఈ దీపం ఏమిటో తెలుసిన ఈ దీపం ఏం చేస్తుందో తెలుసిన తనను అది చైతన్య ప్రకాశము చేత ప్రకాశింపజేయబడుతూనే ఉన్నప్పటికీ ఎట్ అది తనను తాను ప్రకాశింపజేస్తూ ఘటాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది అని పూర్వపక్షం ఏమిటి పూర్వపక్షం యొక్క అభిప్రాయం ఏమి అది అది దీనికి అభిప్రాయం మనం వీ లాస్ట్ ది సీక్వెన్స్ ఎక్కడో సీక్వెన్స్ మనం మిస్ అయ్యాము Mm. పక్షం యొక్క అభిప్రాయం నేను రాసేది పుస్తకం రాకపోతే తెలియదు జటిలంగా ఉంటుంది మీరు తెలుగులో మీకు వినిపిస్తా చూడండి ఘటము చైతన్య ప్రకాశము చేయబడేది అయినప్పటికీ తనకంటే భిన్నమైన ఇంకో ప్రకాశమును అపేక్షిస్తోంది కదా ఈ విధంగా దీపం అయితే ఇంకో ప్రకాశమును అపేక్షించుటలేదు కావున దీపము చే అంటే చే స్ఫుతింపజేయబడుచున్నము తనను తాము మరియు ఘటము కూడా ప్రకాశింపజేస్తోంది అంటే వాడి అభిప్రాయం ఏమిటంటే వాడి అభిప్రాయం ఏమిటంటే బుద్ధి కూడా అతులనే చేయవచ్చును కాబట్టి బుద్ధి కూడా తనను తాను ప్రకాశింపజేసుకుంటూ జగత్తునంతని ప్రకాశింపజేయవచ్చును కాబట్టి ఎలా అయితే దీపము చైతన్యము రెండు అవసరమయ్యాయో అలాగే బుద్ధికి కూడా మరో చైతన్యం యొక్క అవసరం లేదు నువ్వు ఘటం దృష్టాంతం తీసుకోకు దీపం దృష్టాంతం తీసుకో దీపం ఏం చేస్తుంది ఇతరమును అపేక్షించకుండానే అది తనను తాను ప్రకాశింపజేస్తూ జగత్తును ప్రకా ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది అలాగే బుద్ధి కూడా తనను తాను ప్రకాశింపజేస్తూ జగత్తును ప్రకాశింపజేస్తుంది కాబట్టి జగత్తును ప్రకాశింపజేసేది బుద్ధి బుద్ధిని ప్రకాశింపజేసేది చైతన్యము ఆత్మ వేరే అక్కర్లేదు అలా అక్కర్లేదు అర్థమైందండి అలా అక్కర్లేదు కావున ఆత్మజ్యోతి లేదు అనే అభిప్రాయం దేని మీద నా ఇది అంగీకారము కాదు ఇప్పుడు సిద్ధాంతం చూద్దాం స్వతత్పరతో వా విశేషావభాసాత్ చూడండి ఘటము పరప్రకాశ్యము పర అంటే ఇతర వెలుగు బయట ఉండే వెలుగు చేత ప్రకాశ్యము అయినప్పటికీ చైతన్య ప్రకాశ్యమే దీపము పరప్రకాశ్యము కాదు స్వయం ప్రకాశ్యము అయినప్పటికీ చైతన్యము చేత ప్రకాశింపజేయబడేది కాబట్టి ఇతరము చేత ప్రకాశింపజేయబడే ఘటమైన తనంత తానుగా ప్రకాశించే దీపమైన చైతన్యము చేత ప్రకాశింపజేయబుట అనే అంశంలో తేడా లేదు అదేవిధంగా బుద్ధి చేత ప్రకాశింపజేయబడే ఘటమైన తనంత తానుగా ప్రకాశించే బుద్ధి అయినా ఆత్మ చైతన్యము చేత ప్రకాశింపజేయబడుట అనే అంశంలో రెండూ ఒకటే ఓకే అందాము స్వతత్పరతో వా విశేషాభావా అది సంగ్రహవాక్యం దానికి వివరణ యథా చైతన్యావభాస్యత్వం ఘటస్ తథా ప్రదీపస్యాపి చైతన్యావభాస్యత్వం అవిశిష్టం అది నాకైతే స్పష్టంగా తెలుసుకోవాలి ఉంది నాకు తెలిసిందంటే అదేవిధంగా మీకు అందరికీ తెలుసుకోవాలని నేను అపేక్షించాను ఎందుకంటే కొంచెం సంస్కృతం వాళ్ళ చదివి ఉండాలి కదా సో ఘటన ఏ విధముగా అయితే చైతన్యం చేత ప్రకాశింపజేయబడుతుందో అదేవిధంగా దీపము కూడా చైతన్యము చేత ప్రకాశింపజేయబడేదే అనే అంశంలో తేడా ఏమీ లేదు కాబట్టి ఇక్కడ దీపం స్థానంలో బుద్ధిని పెడతాడు బుద్ధి దీపం ఎలా అయితే స్వయం ప్రకాశమో బుద్ధి కూడా స్వయం ప్రకాశమే ఇతరము అంటే చైతన్యం యొక్క ప్రకాశంను అపేక్షించదు అని వాడి లెక్క అలా అక్కర్లేదు పరప్రకాశమైన ఘటము చైతన్య ప్రకాశాన్ని అపేక్షిస్తుంది స్వయం ప్రకాశమైనటువంటి బుద్ధి కూడా దీపస్థానీయమైన బుద్ధి కూడా చైతన్య ప్రకాశాన్ని అపేక్షిస్తుంది అని సిద్ధాంతం అంటే ఆయన చెప్పబోతున్నారు ఎత్తు ఉచ్యతే ప్రదీప ఆత్మానం ఘటం చ అవభాసయతీతి తదసత్ అది ఇక్కడ చిన్న చర్చ కొంచెం జటి అంటే కొంచెం సూక్ష్మమైన చర్చ ఇటువంటి చర్చలను చూసియే ప్రపంచంలో ఉండే ఫిలాసఫర్స్ అందరూ కూడా శంకర భగవత్పాదు యొక్క మహిమను గుర్తించారు వాళ్ళు చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు శంకరుల వంటి వాళ్ళు అసలు వేర్రమవు ఇంత ఫిలాసఫర్ పుట్టలేదు అని ఇండియాలో ఎవరు పొగడం ఇండియాలో వీళ్ళు శంకరాచార్యులకి పాలాభిషేకము తర్వాత శంకరాచార్యుల్ని ఎవరో చూసేశారు లేకపోతే ఇంకో ఇక్కడ పుట్టాడు అక్కడ పెరిగాడు ఇలాంటి ఈ గోలలో పడి శంకరాచార్యులు మావాడు మీవాడు ఇలాంటి దెబ్బలాటల్లో వీళ్ళు సతమతం అవుతూ ఉంటారు మీకు ప్రపంచంలో ఉండే ఫిలాసఫర్స్ అందరూ కూడా శంకరాచార్యుల యొక్క మహిమను గుర్తిస్తారు వాళ్ళు ఆయన ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు చూడండి ఈ పూర్వపక్ష ఏమన్నాడో తెలిసిన పూర్వపక్ష మాట చూస్తే దాని ఉంది తప్పే ఉందన్నట్టుగా అనిపిస్తుంది ఏమన్నాడు ఆయన దీపము ఘటమును ప్రకాశింపజేస్తోంది తనను తాను కూడా ప్రకాశింపజేస్తోంది అన్నాడు కదా అది తప్పు అవుతున్నారు తప్పు అది తప్పు దాంట్లో తప్పే ఉందండి దీపం ఘటాన్ని ప్రకాశింపజేస్తోంది తనను తాను ప్రకాశింపజేసుకుంటోంది ఎందుకంటే ఆ దీపం చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదు కదా మరి దాంట్లోనూ అది కూడా తప్పే తప్పే తదసత్ అది తప్పు కస్మా ఎందువలన ఆయన చెప్పబోయే ఆర్గ్యుమెంట్ నేను ఊహించి చెప్తాను తర్వాత వాక్యం చదువుదాము ఇప్పుడు దీపము ఘటమును ప్రకాశింపజేస్తోంది అవునండి అని మీరు అంటున్నారు అలా ఎందుకు అంటున్నారు ఘటం దీప ప్రకాశంలో కనపడింది కనుక దాని ఆపోజిట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది దీపము ఘటమును ప్రకాశింప చేయుట లేదు అనే సిచ్యువేషన్ ఉంటుంది ఆపోజిట్ ఉండాలి ఇప్పుడు వీళ్ళు భోజనం పెట్టారు అని అన్నప్పుడు అంటే ఇంకొకళ్ళు ఎవరిలో భోజనం పెట్టలేదన్నమాట అలా ఉండాలి కదా దీపము ఘటమును ప్రకాశింపజేస్తోంది అంటే ఒకప్పుడు ప్రకాశింపజేస్తోంది ఇంకోప్పుడు ప్రకాశింపజేయటం లేదు ఆ ప్రకాశింపజేయని పరిస్థితి మీకు అందరికీ తెలుస్తుందండి ఓకే అది బాగానే ఉంది ఆ స్టేట్మెంట్ మేము ఒప్పేసుకున్నాం దీపము తనను తాను ప్రకాశింపజేస్తుంది అది ఏమిటో కొంచెం చెప్పు దీపము తనను తాను ప్రకాశింపజేస్తుంది దానికి కరస్పాండింగ్ గా దీపము తనను తాను ప్రకాశింపజేయకపోతే ఎలా ఉంటుందో చెప్పు ఒకసారి మేము తెలుసుకోవాలి అర్థమైందా మరి దీపం ఘటాన్ని ప్రకాశింపజేయకపోతే ఎలా ఉంటుంది తెలుసుకొని ఉంటుంది ఘటం కనపడదు దీపం తనను తాను ప్రకాశింపజేయని స్థితి ఏదైనా ఒకటి ఉంటుందా ఉండదు ఉండదు కాబట్టి దీపము తనను తాను ప్రకాశింపజేయని స్థితి ఎన్నడూ ఉండదు అనే పరిస్థితిలో దీపము తనను తాను ఇప్పుడు ప్రకాశింపజేస్తోంది అని చెప్పడం తప్పు అవుతుంది తప్పు అవుతుందంటే నిప్పు వేడిగా ఉందండి అని చెప్పారనుకోండి అంటే ఏమనుకోవాలి ఆహా అలాగా వేడిగా లేనిది ఎప్పుడో చెప్పమ్మా అని అడుగుతారా అడగరా అంటే ఎప్పుడు అలాగే మరి ఇది ఎప్పుడు అలాగే ఉంటుంది ఎప్పుడు వేడిగా ఉందో మనం బొట్టు పెట్టి చెప్పాలండి అర్థమైందా మీకు ఆయన చూద్దాం ఆయన ఏమంటారు ఎలా ఆత్మానం అవభాసయతి కీదృశ అయ్యా మీరు దీపము తనను తాను ప్రకాశింపజేస్తుంది అంటున్నారు కదా దీపము తనను తాను ప్రకాశింప చెయ్యనప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి మాకోసారి ఇప్పుడు బుద్ధి జగత్తును ప్రకాశింపజేస్తూ తనను తాను ప్రకాశింపజేస్తోంది మంచిదే బుద్ధి జగత్తును ప్రకాశింపజేయనప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలుస్తూ ఉంటుంది బుద్ధి తనను తాను ప్రకాశింపజేయనప్పుడు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అడగాలి అది తర్వాత అడుగుదాం ముందు దీపం సంగతి చేయొచ్చు నహి కదా ప్రదీపస్య స్వతో వా పరతో వా విశేష కశ్చిత్ ఉపలభ్యతే అది ఇక్కడ నేను తెలుగులో దీన్ని కొంచెం వివరించి రాశాను దీపము తనను మరియు కొండను కూడా ప్రకాశింపజేయము అనే చెప్పే మాట ఏది కలదో అది చెప్పు ఎందువలన దీపము తనను తాను ప్రకాశింపజేయనప్పుడు ఎట్లుండు చెప్పు అంటే ఆ ప్రశ్నకు అర్థంలో నేను రాశాను అనగా ప్రకాశించునా ప్రకాశించదా అది చెప్పండి ప్రకాశించినా ప్రకాశించదా అంటే అప్పుడు మీరు ఏమని చెప్పాలి అది ఏమిటండి దీపము ప్రకాశించకపోవడం ఏమిటి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది మరి ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటే తనను తాను ప్రకాశింపజేయును అని ఎలా చెప్తాం దీపము తనను తాను ప్రకాశింపజేయును అని ఎప్పుడు చెప్పవచ్చునో తెలుసునండి ఒకప్పుడైనా అది తనను తాను ప్రకాశింపజేయని స్థితి ఒకటి ఉంటే దీపము తనను తాను ప్రకాశింపజేయను అని చెప్పవచ్చు అది సర్వదా ప్రకా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నప్పుడు అది స్వయం ప్రకాశము అని చెప్పాలే తప్ప తనను తాను ప్రకాశింపజేస్తోంది అని చెప్పడానికి మీరు ఉండదు ఏమండి అది ఇంకా చూద్దాం ఇంకా వివరిస్తారైనా నహి తదా ప్రదీపస్ స్వతో వా పరతో వా విశేష కష్టిని ఉపలభ్యతే తదా అంటే అప్పుడు అప్పుడంటే ఎప్పుడు దీపము తను తాను ప్రకాశింపచేయనప్పుడు అప్పుడు ఆ దీప ఆ అవస్థ ఎందు ఆ అవస్థ అంటే తదా అంటే ఆ అవస్థ ఎందు ఆ అవస్థ అంటే ఏమిటి తనచే తాను ప్రకాశింపజేయబడని ఆ అవస్థ ఎందు దీపమునకు తన నుండి కానీ ఇతరము నుండి కానీ తేడా ఏది కానరాదు అది అక్కడ ఉన్న మాట మీరు కొంచెం ఓపిక పట్టండి ఎందుకు ఓపిక పట్టండి నేను ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ తెలుగులో బాగా చక్కగా వివరించి రాసి ఉంది ఆ ఎఫర్ట్ అంతా అయిపోయింది కాబట్టి మనం తెలుసుకోవడమే మనం చేయాల్సింది సో ఇప్పుడు దీపము తనను తాను ప్రకాశింపజేయబడని స్థితి ఎందు దీపమునకు దీపమునకు తన నుండి కానీ ఇతరము నుండి కానీ తేడా ఏమీ ఉండదు ఇప్పుడు ఘటం ఉంది ఘటము యొక్క విశేషం ఏమిటి ఘటము యొక్క పరిస్థితి ఏమిటి దీపముచే ప్రకాశింపజేయబడుతోంది దీపం చేత ప్రకాశింపజేయబడనప్పుడు ఘటం ప్రకాశించదు ఏమండి దీపం దగ్గరికి రండి దీపము తనను తాను ప్రకాశింపజేయబడని అవస్థలో ఎలా ఉంటుంది అంటే ప్రకాశించదు అప్పుడు దీపం ప్రకాశించదు దీపం ప్రకాశించకపోతే అప్పుడు ఘటానికి దీపానికి తేడా ఉంది దీపం ప్రకాశిస్తూ ఉంటే ఘటానికి దీపానికి తేడా ఉంటుంది కానీ దీపము ప్రకాశించడం మానేసిందనుకోండి అలా ఎందుకు మానేసింది దీపము తనను తాను ప్రకాశింపజేయుట మానేసింది దీపము తనను తాను ప్రకాశింపజేయుట మానేసింది కాబట్టి దీపము ప్రకాశించుట లేదు అప్పుడు దీపానికి ఘటానికి తేడా ఉంటుంది ఉండదు కాబట్టి బుద్ధి దీపము వంటిది ఇతరమును అపేక్షించదు అనే మాట అంగీకారము కాదు చూద్దాం సో ఇప్పుడు చూడండి మళ్ళీ వాక్యం చదువుతాను చాలా ఓపిక పట్టాలి ఓపిక పట్టి దాన్ని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పరిశీలించి బుద్ధికి తెచ్చుకోవాలి లేకపోతే బుద్ధికి రాదు జనరేట్స్ ఛాలెంజింగ్ టాస్క్ జనులు ఛాలెంజింగ్ గా అలవాటు పడాలి తేలికైన వాటికి అలవాటు పడతారు కొంచెం కఠినంగా ఉందంటే వదిలిపెట్టి అవతలకి పోతారు రామశబ్దం వల్లించమంటే వల్లించేసి అవతలకి పోతారు విష్ణుశబ్దం అస్మశబ్దం వల్లించమంటే వల్లించారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పినదంతా కూడా ఒక్కసారి తెలుగులో చదువుతాను మీరు అర్థమైందేమో నాకు చెప్పండి ఆ అవస్థ ఎందు కదా ఆ అవస్థ ఎందు అంటే ఏ అవస్థ ఎందు దీపము తన చేతాను ప్రకాశింపజేయబడని ఆ అవస్థ ఎందు దీపమునకు తన నుండి తేడా ఏమీ లేదు ఏమిటి తన నుండి తేడా అంటే ఏమిటి ప్రకాశింపజేయబడే దీపము ప్రకాశింపజేయబడని దీపము అనే తేడా ఏమీ లేదు తర్వాత ఇతరము నుండి అంటే ప్రకాశింపజేయబడని ఘటము నుండి కూడా తేడా ఏది రాదు తేడా ఏది లేదు కొంచెం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే కానీ ఇది సెటిల్ సహి అవభాస్యో భవతి ఎస్య అవభాసక సన్నిధౌ అసన్నిధౌ చ విశేష ఉపలభ్యతే ఒక జనరల్ రూల్ చెప్తున్నారు ఆయన ఒక జనరల్ రూల్ ప్రకాశింపజేయబడుతోంది అని ఒకదానిని మనం అన్నప్పుడు ఘటము అవభాస్యము అంటే ప్రకాశింపజేయబడుతోంది అని మనం ఎప్పుడు అనొచ్చంటే ఆ ప్రకాశింపజేసి సన్నిధి ఎందు ఉన్న ఘటమునకు ప్రకాశింపజేసే దాని సన్నిధిలో లేనప్పుడు ఘటమునకు తేడా ఉండాలి ప్రకాశింపజేసేది దీపము అది ఉన్నప్పుడు ఘటము ఆ దీపము లేనప్పుడు ఘటము తేడా ఉందా లేదా తేడా ఉంది ఉన్నప్పుడు ఘటం తెలుస్తుంది లేని ప్రకాశిస్తూ ఉంటుంది లేనప్పుడు ఘటం ప్రకాశించదు ఆ తేడా ఉండాలి అప్పుడు మాత్రమే అది ప్రకాశింపజేయబడుతోంది అని మీరు అనొచ్చు ఇప్పుడు ఘటము ఉన్నది ఘటము దీపముచే ప్రకాశింపజేయబడుతోంది అని మీరు అనొచ్చు అనే హక్కు మీకుంది ఎందుకని దీపము చే ప్రకాశింపజేయబడిన స్థితికి దీపము చే ప్రకాశింపజేయబడని స్థితికి ఘటములో తేడా ఉంది కనుక ఏమిటా తేడా దీపం ప్రకాశింపజేసినప్పుడు ప్రకాశిస్తోంది ప్రకాశింపజేయనప్పుడు ప్రకాశించటం లేదు అనే తేడా ఉంది కాబట్టి మనం స్పష్టంగా చెప్పచ్చు ఏమని దీపము ప్రకాశం అనే ఘటము ప్రకాశ్యము అని చెప్పచ్చు మీరు ఆ రకంగా దీపాన్ని చెప్పగలరా దీపము ప్రకాశ్యము అని చెప్పగలరా చెప్పలేదండి నాకు నాకు వచ్చేసింది ఎందుకు వచ్చిందో లేదా చెప్పలేదు ఎందుకంటే దీపము ప్రకాశ దీపము తన చేతాను ప్రకాశింపజేయబడుతోంది అని కనుక మీరంటే దీపము తన చేతాను ప్రకాశింపజేయబడేప్పుడు ఇలా ఉంటుంది దీపము తన చేతాను ప్రకాశింపజేయబడనప్పుడు ఇంకోలా ఉంటుంది అని మీరు చూపించగలగాలి ఆ తేడా లేదు ఎందుకంటే దీపం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది ఘటము ఒకప్పుడు ప్రకాశించింది ఇంకొకప్పుడు ప్రకాశించలేదు ఆ విధంగా దీపము ఒకప్పుడు ప్రకాశించింది ఇంకొకప్పుడు ప్రకాశించలేదు అనే పరిస్థితి ఉండదు దీపం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది కాబట్టి దీపాన్ని పట్టుకుని ప్రకాశ్యము అని అనవద్దు ఘటాన్నే మీరు ప్రకాశ్యము అని అనాలి దీపాన్ని ప్రకాశ్యము అని అనరాదు ఓకే నహి ప్రదీపస్య స్వాత్మసన్నిధి అసన్నిధిర్వా శక్య కల్పయితం ఎందుకంటే ఇప్పుడు చూడండి ఘటం ఉన్నది ఘటమునకు దీపము యొక్క సన్నిధి దీపము యొక్క అసన్నిధి రెండు కూడా ఇంత మీరు ఊహించగలుగుతారు రెండు దీపము యొక్క సన్నిధిలో ప్రకాశిస్తోంది దీపము యొక్క అసన్నిధిలో ప్రకాశించటలేదు కాబట్టి ఘటము దీపము దీపముచే ప్రకాశ్యము బాగుందండి దీపానికి చెప్పండి మీరు అలాగా దీపము తన సన్నిధిలో ఉండుట తన సన్నిధిలో లేకుండుట అనే రెండు స్థితులు ఉంటాయా ఉండవు కాబట్టి దీపమునకు తన సన్నిధి ఉండుట తన సన్నిధి లేకుండుట అనే రెండు స్థితులు ఉండవు కనుక తన సన్నిధులు ఉన్నప్పుడు దీపం ప్రకాశిస్తుంది తన సన్నిధి లేనప్పుడు దీపం ప్రకాశించుట లేదు అనే పరిస్థితి ఉండదు కనుక దీపము తనను తాను ప్రకాశింపజేస్తోంది అనగా దీపము తన చేతాను ప్రకాశింపజేయబడే ప్రకాశ్యము అని చెప్పుట తగదు సరిపడిందండి అవునా సరిపడిందా తలకాయ ఉంటేనా లేదా అసతి కాదాతిక్కే విశేషే ఆత్మానం ప్రదీప ప్రకాశయతి ఇది మృషా ఏవ ఉచ్యతే ఇటువంటి తేడా కదాచిత్ విశేషం కదాచిత్ ప్రకాశ్య కదాచిత్ అప్రకాశ్య కదాచిత్ సన్నిధి కదాచిత్ అసన్నిధి అనే తేడా దీపానికి తన విషయంలో లేనప్పుడు దీపాన్ని పట్టుకుని దీపము తనను తాను ప్రకాశింపజేస్తోంది అనే పరిస్థితి ఉండదు కాబట్టి దీపము తనను తాను ప్రకాశింపజేస్తోంది అనే మాట తప్పు వృష ఏవ ఉచ్యతే ఇది ఎలా ఉందంటే కట్టె పొలను నిప్పు తగలబెడుతోంది ఓకే నిప్పు తనను తాను తగలబెడుతోంది అని అనొచ్చా ఎందుకంటే నిప్పు కట్టిపోలను తగలబెట్టినప్పుడు ఎలా ఉంటుంది తగలబెట్టనప్పుడు ఎలా ఉంటుంది తెలుస్తూ ఉంటుంది నిప్పు తనను తాను తగలబెట్టినప్పుడు ఎలా ఉంటుంది తగలబెట్టనప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి నాకు ఆ తేడా ఏమిటో చెప్పండి ఆ తేడా ఏం లేదు తేడా ఏం లేనప్పుడు నిప్పు తనను తాను తగలబెడుతోంది అని నువ్వు చెప్పద్దు వృష ఏవో కాబట్టి బుద్ధి తనను తాను ప్రకాశింపజేస్తోంది అని చెప్పడానికి వీల్లేదు ఆత్మ చైతన్యమే బుద్ధిని ప్రకాశింపజేస్తోంది మరైతే ఆత్మ తనను తాను ప్రకాశింపజేస్తోంది అని చెప్తారా చెప్పరా చెప్పం చెప్పం చెప్పం అది ఏమని చెప్తారు మీరు ఆత్మ ప్రకాశ అని అంచేతనే స్వసంవేద్యత్వము అంటే తనచే తాను తెలియబడుట తెలియడం అన్నా ప్రకాశించడం అన్నా ఒకటే తనచే తాను తెలియబడుట అనేది బౌద్ధుల యొక్క సిద్ధాంతం వేదాంతులు స్వసంవేద్యత్వమును ఎన్నడూ అంగీకరించారు స్వయం ప్రకాశత్వం అంటే ఏమని చెప్పారో తెలుసునండి స్వస్వ అసంవేద్యత్వే సతి అపరోక్షత్వం అది అపరోక్షం అంటే పరోక్షముట తెలియకుంగుట అనే పరిస్థితి లేనే లేదు అలాగని తనను తాను ప్రకాశింపజేస్తోందని కూడా మేము చెప్పము దాన్నే స్వయం ప్రకాశ అని చెప్పారు అంతే తప్ప తనను తాను ప్రకాశింపజేస్తోంది అనే మాట గొప్ప ఇప్పుడు మీరు చూడండి బుద్ధి క్షణికము ఏమండి బుద్ధి ఉంది బుద్ధి లేదు బుద్ధి ఉన్నప్పుడు జగత్తు ప్రకాశించింది బుద్ధి లేనప్పుడు జగత్తు ప్రకాశించలేదు తెలుస్తూనే ఉంది కదా ఓకే బుద్ధి ఎలా తెలిసింది అంటే తాను తాను ప్రకాశింపజేసింది అనే మాట గొప్ప ఎందుకంటే బుద్ధి తనను తాను ప్రకాశింపజేసినప్పుడు ఎలా ఉంటుంది తనను తాను ప్రకాశింపజేయనప్పుడు ఎలా ఉంటుందో చెప్పు